పార్ణవ సప్తకం ఒకటి ఐధద కృంగిన మిన్ను వంగినన్ స్వర్ణగిరీంద్రము పగులు వారిన లోకము తెల్లవారినల్ పూర్ణదయా సహాయుడై కోదికి వచ్చి పురారి అల్గినల్ కర్ణుని మీద ప్రాణములు గల్గిన పార్థుల సాగు తప్పునే